చిలక చిలక ఇదిగో గిలక గిలక వద్దు పలక ఇవ్వు చిలక చిలక ఇదిగో పలక పలక వద్దు నులక ఇవ్వు చిలక చిలక ఇదిగో నులక నులక వద్దు మొలక ఇవ్వు చిలక చిలక ఇదిగో మొలక మొలక వద్దు పిలక ఇవ్వు చిలక చిలక ఇదిగో పిలక పిలక వద్దు ఎలక ఇవ్వు చిలక చిలక ఇదిగో ఎలక ఎలక వద్దు చిలక ఇవ్వు